वैज्ञानिकविषये तावत् एकं वक्तव्यम् इदानीम् उक्त्वा मया प्रायः उपसंह्रियते वैज्ञानिकैः चन्द्रमण्डले कृष्णवर्णता वर्तते तत्र किम् इति तु बहोः कालात् यदि जिज्ञासितं तदा बहुभ्यो वत्सरेभ्यः पूर्वं यज्ञेन गत्वा तत्र वर्तते कृष्णवर्णा मृत्तिका इति आनीतञ्च अयं विषयः आधानप्रकरणे एव प्रथमतः एव निरूपितमस्ति एका कथा च तत्र सूचिता वर्तते द्यावा पृथिवी सहास्ता देवी यति अब्रूतामित्यरभे एका कथा कथायां स्वतः पूर्णं तात्पर्यं नास्ति चेदपि तत्र उक्तो विषयः प्रमाणान्तरेण अविरुद्धश्चेत् सः स्वीकार्यः भूतार्थवाद इति निर्णयः वर्तते विरोधे सति गुणवादः पूर्वं ज्ञातत्वे सति अनुवादः ज्ञातत्वमपि नास्ति विरुद्धत्वमपि नास्ति चेत् भूतार्थवादः अतएव एव देवतानां विग्रहवत्वं वैयासिकैः निर्णीतमस्ति तद्रीत्या अत्र द्विलोकस्य पृथिवीलोकस्य च सह अवस्थानम् आसीदिति काचन कथा एताः कथाः यदि दृश्यन्ते तदानीं मनुष्यस्य बुद्धेः परो अयं विषयः तस्मात् ऋषिभिः एव एते स्वमनीष्या लिखिताः इति तु इदानीं निराकर्तुं यत् बह्व्यः कथाः एवं वर्तन्ते वेदे द्यावा पृथिवी सहास्ताम् अनन्तरं स्वस्वस्थानं प्रति यदा द्यौश्च पृथिवी च प्रस्थितौ तदानीं मनुष्यसहजः स्वभावः वर्ण्यते बहुकालम् एकत्र कार्यं कृत्वा यदि सख सखा कश्चित् अन्यत्र गच्छति चेत् तदा द्वयोः परस्पर स्मरण स्मारक वस्तु परस्पर दाप्यते दीयते लोक लोके वर्तते अतएव दौश्य पृथिवी चं वियोग कालेमब्रूता एवम् अस्ते वनौ सह यज्ञीयमिति यज्ञार्हं श्रेष्ठं वस्तु त्वदीयं मन्यकटे दीयताम् अहं वि मदीयं तुभ्यं दास्यामि तद्दृष्ट्वा आवयोः स्मृतिर्भवतु इति लौकिको विषयः तत्र तदा किं जातं परिवर्तनं जातम् పరివర్తనం జాతమిది కథం న్యాయతే యదస్యాయజ్ఞయమాసీత్ తదముష్యామరథాత్తరదశ్చంద్రమసి కృష్ణం పృథివ్యాः వర్ణः కృష్ణవర్ణः స్వభావసిద్ధः ఇటు చాందోగ్యే వర్తతే తస్మాత్ పృథివీ స్వకీయం కంచిదంశం దత్తవతి తదేవ చంద్రమండలే మృతి కృష్ణవర్ణరూపేణ దృశ్యతే చంద్రే కృష్ణిమా పృథివీ దత్త మృత్తికాయా అంశ ఇది వేదే ఉక్తం ಏವಂ ದ್ವಿಲೋಕೇನ ದತ್ತಃ ಅಂಶಃ ಕಃ ಇತಿ ಪ್ರಶ್ನೆ ಊಷಾಃ ಇತಿ ಊಷಾಃ ನಾಮ ಮೃತ್ತಿಕಾ ವಿಶೇಷ ಊಷಾ ಇತ್ಯುಚ್ಯತೆ ತಸ್ಯ ಲಕ್ಷಣಂ ಏವಂ ವರ್ತತೆ ತಸ್ಯ ತತ್ರ ಮೃದುತ್ವಂ ವರ್ತತೆ ವರ್ಣೋಪಿ ಶುಕ್ಲ ಇವ ಯತ್ರ ಚ ಓಷಧಯಃ ನೈವ ಪ್ರರೋಹಂತಿ ಊಷಾನ್ ನಿವಪತಿ ಇತಿ ತತ್ರ ಊಷಾಣಾಂ ಮೃತ್ತಿಕಾವಿಶೇಷಾಣಾಂ ಆಧಾನಂ ತತ್ರ ವಿಹಿತಂ ತತ್ರ ಏವಂ ಉಚ್ಯತೆ इदमेव यदमुष्ट्या यज्ञयमासीत् तद इदं तु मन्त्रे संहितायामपि वर्तते ब्राह्मणेपि वर्तते तदमुष् यदमुष्या यज्ञयमासीत् तदस्यामरथात् तौ उषा भवन् तस्मात् लोकद्वयेपि अयं यज्ञः अनुष्ठित इव भवति ऊषान्निवपन्नतोऽध्यायेऽध्यावा पृथिव्योरेव एवं सङ्कटपरिहारः प्रतिदिनं सङ्कटाः कोटिशः वर्धन्ते सङ्कटपरिहारविषयेपि यजुर्वेदे तत्तद्वेदे च ఏవం గమనే అన్యో దోష అన్యథా గమనే ద్వితీయో దోష మార్గద్వయమే వర్తతే చేత్ తత్ర మధ్యమార్గేణ గంతవ్యం భవతి ఇదానీం యాగకాలే అనశనం విహితమస్తి పంచసు దేశు ఇది అనశనం భవతి తదనీ యజమానస్ మహాన్ ఉపద్రవ సత్ సహ పూర్వమేవ మధునిమరోగేణ ఇది పీడిత సత్ తదనీ ఆహార రదా రదా కర్తవ్య ఏమంచ ఆహారే కృతే వ్రతభంగ ఆహారే అతిడితే యజ్ఞపూర్తౌ అస్యైవ పూర్తి స్యాత్ మధ్యే ఇది వేళాయాం వేద ఏకాం యుక్తిం వదతి అపోష్ణాతి తన్నే వా తన్నేవాశితన్నేవానశితన్న క్షోధుకో భవతి నాస్య రుద్ర పశూనభిమన్యతే ఇమం వేదోక్తం పరిహారం జ్ఞావా ఏవ భాగవతే అంబరీషోపాఖ్యాని ఋషయ ఏమబ్రువన్ ద్వాదశపారణ బ్రాహ్మణే స్థితే ఇది భుజ్యతే తదనీ దోష పారణా నక్రియతే చేత్ కాలాతిక్రమ తదా జలం పిబా అసనత్వేన భావయిత్వ ఇది ఉక్తం తదా అయమేవ అపోష్ణాది తన్నేవాసి తన్నేవానశితం ఏతాదిశ మార్గద్వయ గమనే దోషద్వయే సతి ఏన మార్గేణ త్రి మురారే తృతీయ పంథ ఇది న్యాయేన గంతవ్యం ఇది విషయ సతశ వేదత్రయేపి ప్రతిపాద్యతే యహ విషయ అస్మాకం ప్రతిదినం ఆవశ్యక వర్తతే ఏన తావత్ సర్వకారేణాపి తత్ర తత్ర ప్రశ్నానాం బహూనాం దోషగంధం వినాపి పరిహార భవితుమర్హతి ఇది విషయా తతశ సూచ్యంతే ఇది తు వేదస్య తదర్థజ్ఞాన అర్థజ్ఞానం ఇది నశ్చాత్ కేవలం కంఠస్థీకరణేన ఏతాదశ విషయాస్సంతీత్యపి న జ్ఞాయతే ఖలు తస్మాత్ తదర్థం వేదాధ్యయనం యథా ఆవశ్యకం విశ్వకళ్యాణాయ తథా తదర్థజ్ఞానం తతోపి ఆవశ్యకం తేన తదనంతరం అనుష్ఠానం భవతి చేత్ హేమ్నః పరం ఆమోదः నో చేదవి ఇదానీం భాగత్రయే భాగద్వయం సంపన్నం ఇది అస్మాభిः సంతోష్టవ్యం భవతి కుతः ఇత్యుక్తौ అద్యత్వే కర్మానుష్ఠానేషు తత్ర తత్ర కామ్యకర్మణాం విషయే సర్వాంగోపసంహారే నైవ కర్తవ్యం ఇది అంగలోపహార దాని ఫలం నభవతి ఋతు సిద్ధాంతం ఆలోచ్యతే చేత్ మహాన్ శ్రమ భవతి అదేవ ఏదాదృశ వేద అధ్యయన తదర్థ జ్ఞానాభ్యాం అస్మాకం ఐహిక ఆముష్మిక తత్ర ఆత్మజ్ఞానపూర్వక మోక్షపర్యంతం ఫలం లభ్యతే జ్ఞానాదేవతు కైవల్యం ఇది ఉపనిషద్భాగ విషయస్తు సర్వథా వర్తతే ఏవ తదపి యజ్ఞాద్యనుష్ఠానేన చిత్తశుద్ధ్యాదికం లబ్ధ్వా మోక్షపర్యంతమపి గంతుం వేద మూలం భవతి అతయవ తమేతం వేదానువచన బ్రాహ్మణ వివిదిశంది యజ్ఞేన దానేన తపసా నాశకేన తత్ర ఏక ఏకై వ్యాఖ్యాతృభి ఏం లిఖితమస్తి ప్రత్యేకం తృతీయాశ్రవణాత్ మిలిత్వా ఏవ వివిదిషా సాధనత్వం న వేదాధ్యయనస్ పృథక్ తమేతం వేదానువచన వివిదిశంది యజ్ఞేన వివిదిశంది దానే पृथक् तमेतं वेदानुवचनेन विविदिशन्ति यज्ञेन विविदिशन्ति दाने आरुण्यै अधिकरणन्यायेन प्रत्येकं तृतीया प्रयोगो वर्तते न तु द्वन्द्वसमासः इति कैश्चित् व्याख्यातृभिः तत्र एवं सुनु सु सम्यक् निरूपितमस्ति एवञ्च एतादृशकार्यकरणे तत्र सर्वकारः एतद्वारा एवं प्रचारे बद्धश्रद्धः वर्तते इति कृत्वा सर्वेषाम् अस्माकम् अतीव सन्तोषाय भवति इति एवमुक्त्वा मया विरम्यते